పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి ఎన్నో అధ్యాయం ఐదో ఐదో ఎన్నో అధ్యాయం दिया ब्राह्मण होते రెండు ఒకటి సహోవాచగాద్యమాకాశే పురుష ఇప్పుడు ఉపాసన మారి చిత్రమైన ఉపాసనలు ఎలా ఉంటాయి చూడండి ఆకాశ పురుషుడు ఆకాశ పురుషుడు ఎలా ఉంటాడు చేతులు కాళ్ళు ఏముండదు ఆకాశమే పురుషుడు ఆకాశమునందు ఒక చైతన్యం నిండి ఉంటుంది జడమనే లేదు లేదు అసలు ఈ సృష్టి మామూలుగా చిదంబరం ఊళ్ళో శివలింగం అంటే ఆకాశమే లింగం లింగం ఏముండదు ఆకాశమే లింగం దానికే చిదంబర రహస్యం అంటే అక్కడ నిజం ఎదుర్కొన్నానే ఉంటుంది కానీ ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు అనమాట అదే నిజం అలాగే ఇక్కడ ఆకాశే పురుష ఆకాశం నుండి ఆ పరమాత్మ చైతన్య స్వరూపంగా నిండి ఉంటుంది ఆ పురుషుణ్ణి నేను ఉపాసన చేస్తున్నాను బ్రహ్మ ఈ ఆకాశం నుండి నేను పురుషుడు గలడో ఆ పురుషుడే బ్రహ్మ అని ఈ విధంగా నేను ఉపాసన చేసుకున్నాను అని గాంధీజీ చెప్పాడు ఆయన ఇంకా పూర్తి చేయకుండానే అజాతశత్రువు అజాతశత్రువు వెంటనే రిప్లై ఇస్తున్నాడు ఏమని మా మైతస్సు సంపదిష్టా ఇంకా మాట్లాడతాడు చెప్పింది కాదు ఇంకా బంధంగా చెప్పక్కర్లా ఎందుకంటే ఆయనకు తెలుసు కొన్ని విశేషణాలు తెలియము కొన్ని విశేషణాలు చెప్పచ్చు కదా అంటే విశేషణాలు కూడా తెలుసు ఎలాగా పూర్ణమ ప్రవర్తి ఈ ఆకాశ పురుషుడు పూర్ణ పూర్ణుడు అంటే ఇప్పుడు ఘటం ఉందనుకోండి ఘటము పరిచ్ఛిన్నం ఎందువల్ల పరిచ్ఛిన్నము అంటే ఆకాశమునందు దానికి గల వ్యాప్తి అది లిమిటెడ్ గా ఉంటుంది అది పరిచ్ఛిన్నం ఘటము పరిచ్ఛిన్నం ఎందుకంటే అది ఆకాశం నుండి వ్యాపిస్తుంది కొంతసేపు కొంత దూరం వ్యాపించి ఆగిపోతుంది వ్యాపించడం అందుకోసం ఘటం పరిచ్ఛిన్నం ఆకాశము అలా వ్యాపించి ఎక్కడ ఆగుతుంది చెప్పండి ఆకాశం ఆగుతుంది అలా వ్యాపిస్తూనే ఉంటుంది ఇప్పుడు వ్యాపిస్తుంది వ్యాపిస్తుంది ఆ వ్యాపిస్తుంది అంచేత ఆకాశము పూర్ణం ఇలాంటి పరమాత్మకి ఏదైనా దృష్టాంతం చెప్పాలంటే ఆకాశం గురించి చెప్పగలుగుతాం పూర్ణం అనే గుణంతో నిండి ఉంటుంది తర్వాత అప్రవర్తి అప్రవర్తి సో అప్రవర్తి అంటే దాని ఎందు ఏ రకమైన చేష్ట ఉంటుంది ఆకాశం ముందు చేస్తూ ఓకే తెలుగులో ఏం రాసాం క్రియలను చేయుటది కాదు లేకపోతే ఆకాశం అంటే ఆకాశ పురుషుడు క్రియలను చేసేవాడు కాదు ప్రవర్త ప్రవర్తి అంటే క్రియలను చేయువాడు అప్రవర్తి అని ఆ విధంగా నేను ఉపాసన చేసుకున్నాను ఈ ఆకాశ బ్రహ్మను అని ఆయన చెప్పాడు దాంతో బాబు రాజకీయ మీరే మాట్లాడుతున్నాడు ఇప్పుడు శృతి చెప్తోంది ఈ ఉపాసన చాలా గొప్పది ఇది తప్పనిసరిగా దేవుడు చేసుకోవచ్చు చేసుకుంటే ఈ ఫలం లభిస్తుంది అని చెప్తారు సయ ఏతమేవముపాస్తే సో యహ ఏతం ఏవం ఉపాస్తే ఎవరైతే ఈ ఆకాశం బ్రహ్మను ఈ విధంగా చేస్తారో సహా అతడు ఏమిటవుతుంది అతడు పూజ్యతే ప్రజయా పశు అతడు పూరింపబడు ఏం చేత పూరింపబడము సంతానము చేత పూరింపబడు సంతానం చేత పూజింపబడడం అంటే కొంతమంది ఏమనుకుంటారంటే సంతానం లేకుంటే మాకది వేలింది అనుకుంటారు అలా అనుకుంటారు అలా అనుకోకర్లేదు అనుకుంటారు ఇప్పుడు ఇప్పుడు జర్మనీలోను అమెరికా ఇటువంటి వెస్టర్న్ ఇండస్ట్రియలైజ్ నేషన్స్ లో వాళ్ళు కలిసి ఉంటారు పురుషుడు స్త్రీ మంచి యువకులు ఒకరినొకరు ప్రేమించింది కలిసి ఉంటారు లివింగ్ టుగెదర్ ఫ్రాన్స్ లో మరీ జర్మనీలో కూడా నేను మంది లేదు నేనంటే వాళ్ళు నా క్లాసులకు వస్తూ ఉంటారు వచ్చి లో కలిసి ఉంటాను నేను అడుగుతూ ఉంటాను ఎవరైనా మీరు ఎప్పటికైనా మేనేజ్ చేసుకుంటున్నాము మేనేజ్ చేసుకున్నారా అంటే ఇంకా చేసుకోలేదు నేను నన్ను సలహా ఇంకే మీరు ఎంత తొందరగా తొందరగా వివాహం చేసుకోండి నేను సలహా మేనేజ్ చేసుకోండి ఒక కప్పుల్ని నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మ్యారేజ్ చేసుకోలేదు ఈ మధ్యనే చేసుకున్నారు మ్యారేజ్ చేసుకో మ్యారేజ్ చేసుకున్న తర్వాత సంతానం అక్కర్లేదు వాళ్ళు ఓన్ వాళ్ళు నిజంగా మీకు వైట్స్ పాపులేషన్ బాగా తగ్గిపోతుంది ఎందుకంటే వాళ్ళు సంతానాన్ని కలరు అలాగే సంతానం లేకుండా ఉంటుంది ఎందుకంటే సంతానం మనకి మళ్ళాగా వీళ్ళు కొడుకు కాలం కొడుకు పెట్టాలి అయితే పితృలోకంలో అలాంటి ఆ లేవు వాళ్ళకి ఆ రకమైన కన్సెప్ట్ బిలీఫ్స్ లేవు ఆ ఫ్రీడమ్ రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది చర్చికి వెళ్తారు ప్రార్థన చేస్తారు భగవంతుడు మనకి హేవెన్లో మనం పెట్టిస్తారు అయిపోయి ఇందుకోసం సంతానం వీటి దగ్గర పెట్టడం మనకి అక్కడ హేవెన్ హేవెన్ సంబంధం లేదు సో కల్చరల్ గా రిలీజియస్ బద్దలు లేదు ఫ్రీడమ్ కే కానీ మనలో కొందరు మన మన సమాజంలో చాలా ముఖ్యమైన విషయం సంతానములు కలిగి కాబట్టి ఉపాసనలు ఉపాసన ఫలములు కూడా దానికి తగ్గట్టుగా ఉంటాయి సో పూజ్యతే ప్రజయ ఎవరైతే సంతానము లేకుండా ఎలిపి అని అనుకుంటారో వాళ్ళు మనకి ఆకాశ పురుషుణ్ణి ఈ రూపంగా పూర్ణుడు అప్రవర్తి అని కనుక ఉపాసన చేసినట్లయితే వాళ్ళకి తప్పకుండా సంతానము కలుగుతుంది చేసేసి ఆ లేడీకి తొలగిపోతుంది పూర్తి అలాగా డజన్స్ సంతానం కలుగుతారు సంతానం లేదనే వెలికి తొలగిపోతుంది పశు సంపద లేకుంటే వెలికి పశువు లేవు పాలు లేవు పాలు లేవు ప్రతిదానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది కాఫీ తాగాలంటే పాలు లేవు అని ఎవరైనా అనుకుంటే పశువులు ఉన్నట్లయితే మేము పూర్ణులం అవుతాము అని కనుక అనుకుంటే వాళ్ళకి పశు సంపద కూడా లభించి ఆ పూర్ణత్వం లభిస్తుంది అది ఆ ఉపాసన భయం అంతేకాకుండా ఇంకా మనం అంటే వీడు జీవించి ఉండగా వీడి సంతానము ఈ లోకమును విడిచిపెట్టి పోదు అస్య అస్మా అస్య ప్రజా సంతానము అస్మాల్లోకాత్ నాకు వీడు జీవించి ఉండగా వీడి సంతానం ఇక్కడే ఉంటారు వీడు పోయాక వాళ్ళు కూడా వాళ్ళ సమయంలో పడుతుంటారు తప్ప అలా అకాల మరణం అని అంటారు అది వీడి సంతానానికి ఉండదు అని అది కూడా ఆ ఉపాసన ఇప్పుడు ఇవన్నీ వైదిక ఉపాసన ఈ ఉపాసనలు ఇప్పుడు లేవు వీటి స్థానంలో ఇంకేవో ఉపాసనలు ఉదాహరణకి కాకినాడ దగ్గరలో ఓ గ్రామం ఎవరైనా సంతానం కావాలనుకున్న వాళ్ళు ఇది దర్శించి రావచ్చు గ్రామం పేరు కట్ట కట్ట బదిలేనో ఏదో ఉంది అక్కడ సంతాన గోపాల స్వామి ఆలయం ఉంది సంతాన గోపాల స్వామి పేరు విన్నాను కానీ అలాంటి ఆలయం ఎక్కడ కనపడుతుంది అక్కడ ఉంది ఆ ఆలయం లోపల ఒక మిల్లు కూడా ఉంది మామూలుగా ఆలయాల్లో ఉంటాయనుకుంటాను ఆ నూతులో ఉండే నీళ్లతో ఆ సంతాన గోపాల స్వామికి అభిషేకం చేస్తారు ఎవరైనా సంతానం కావాలనుకున్నారు అక్కడ స్వామికి అభిషేకం పూజాది సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి చేయించి పూజ పెద్ద పూజ చేయించవచ్చు శతనామ పూజ లేకపోతే అలాంటి పూజలు చేయించి అభిషేకము ఆ నుంచి నీళ్లతో స్నానం చేసి ఆ నుంచి నీళ్ళు అభిషేకం చేయించి ఆ నుంచి నీళ్ళే ప్రసాదంగా సీసాలు చేసుకుని వాటినే కాగి అలా చేసినట్లయితే తప్పక సంతానం కలుగును అని ఒక దృఢమైన విశ్వాసం అక్కడ ఉండే గురువులకు కలదు ఆ రకంగా చేసి వాళ్ళని నేను చూశాను కాబట్టి ఎవరైనా అటువంటి అభిప్రాయం ఉంటే అలా చేయొచ్చు ఇప్పుడు ఆకాశ పురుషోపాసన అంటే వాళ్ళు ఏం ఉపాసన చేస్తారు వాళ్ళ ముఖం వాళ్ళు తెలియదు ఉపాసనలు అవి చేయడం కష్టం ఎందుకంటే ఆ సంస్కారాలు ఏముందా ఆ పరంపర విచ్ఛిన్నమయ్యి వాటి స్థానంలో ఇటువంటి పురాణ ఉపాసనలు వచ్చాయి సో అలాగే తద్భాష్యం తథాకాశే వేదాకాశే దేవత అదే ఉపాసన ఈ ఆకాశమునంతా వ్యాపించి అధిభూతములు దేవత పరమేశ్వరుడు ఆత్మ అదే నా హృదయమునందలి ఆకాశమునందు కూడా ఉన్నది అది ఉపాసన ఆ దేవతను ఉపాసన చేసుకోవాలి ఆ దేవతకి రెండు విశేషణాలు పూర్ణము అప్రవృత్తి పూర్ణత్వ విశేషణ ఫల విధము రెండు విశేషణాలు కాబట్టి రెండు ఫలాలు ఉంటాయి పూర్ణత్వ విశేషణం పూర్ణము అనే విశేషణంతో కూడినట్టుగా మనం ఉపాసన చేసుకున్నాం కనుక దాని ఫలం ఇది ఎందుకంటే ఏది పూజ్యతే అజయా పశుభి సంతానంచే పశువులచే పూజింపబడును అంటే ఆ వెలితి ఆ లోటు లేకుండా అవును అది ఆ విశేషణానికి అది ఫలం అది రెండో విశేషణం అప్రవృత్తి విశేషణ ఫలం ఆ ఆకాశ పురుషుడు అకర్త అనే అనే ఉపాసన చేస్తారు కనుక ఆ విశేషణానికి ఫలమేమంగా నా అస్య అస్మాల్లోకాజా ఉద్వర్తతే అది దానికి ఫలం వీటికి ఈ ఉపాసకులకు ఈ లోకం నుండి సంతానము పరలోకము పోకుండా జీవించుకున్నాను అంటే అర్థం ప్రజా సంతానాభిక్షిప్తి ప్రజా అంటే పిల్లలు సంతానం అంటే ప్రవాహం కాబట్టి ఆ సంతానం అంటే సమాసం కదా ప్రజా సంతాన అవిచ్చితి ప్రజా అంటే ప్రజకే సంతానం అని అర్థం చెప్తే మరి సంతానానికి ఇంకేమర్థం చెప్తారు సంతాన శబ్దానికి ప్రవాహం అని అర్థం వీడికి వీడి పిల్లలు వీడి వారి వీడి పిల్లలకి మళ్ళీ పిల్లలు అలా అది సంతానం ప్రజా అంటే పిల్లలు కాబట్టి చెప్పండి ప్రజా పిల్లల యొక్క సంతాన ప్రవాహం యొక్క విచ్ఛేదము లేకుండా అంటే విచ్ఛేదం అంటే తెగిపోవుట అది లేదు కాబట్టి వీరికి సంతానం లాగా ఒకరి తర్వాత ఒక కాలం తర్వాత సంతానం కలుగుతుంది ఆ కలిగిన సంతానం కూడా జీవించి హాయి కలుగుతుంటారు అక్కడికి ఆ ఉపాసన అయితే మన కథ ముందు పోతాం సహోవాచర్యం వాయం మళ్ళీ గార్గ్యుడు బుక్క తిప్పుకోకుండా ఇంకొకటి చెప్తున్నాడు ఈ వాయువు సంచరిస్తున్నాడు కదా ఈ వాయువునందు ఏ పరమాత్మ చైతన్యం వలన పరమాత్మ వాయువునందు నిండి ఉన్నాడు ఆ పరమాత్మను నేను పరబ్రహ్మగా ఉపాసన చేస్తున్నాను సహోవాచాజాతి శత్రువు ప్రజాతి శత్రువు ఇలా అంటాడు మామైకస్మిన్ సంవధిష్ట వద్దు వద్దు ఈ ఉపాసన గురించి ఇంకా నువ్వేమీ విస్తారంగా చెప్పద్దు ఇంద్రో వైకుంఠ పరాజితాసేనా ఇవా అహమేతముపాసే ఈ వాయు పురుషుణ్ణి నేను ఆల్రెడీ ఉపాసిస్తున్నాను పైగా విశేషణాలతో సహా గుణాలతో సహా ఉపాసించేస్తున్నాను ఏమిటా గుణాలు ఇంద్ర అంటే సర్వైశ్వర్యములు గలవాడు అంటే పరమేశ్వరుడు గ్రహ అంటే పరమేశ్వరుడు అని అర్థం గ్రహ అంటే మామూలు ఈ దేవలోకానికి అధ్యక్షుడు ఉన్నాయన్నాడు ఆయన ఆయనకి ఇంద్రుడు చాలా భద్రామై ఉన్నాడు పురాణాల్లో ఇంద్రుడు చాలా భద్రామై ఉంటాడు అంచేతనే మీకు మన పురాణ సినిమాల్లో ఇంద్ర పాత్ర ఎవరు వేస్తారంటే కొంత నిలవిలుగా పేరు చెందిన వాళ్ళు వేస్తారు ముక్కామల రాజనాల ఇలాంటి villain some kind of villain అయి ఉండాలి నార్మల్ గా విలన్ రోల్స్ వచ్చి వాళ్ళకి వేస్తారు ఇంకా పడ్డారు అంటే దాని అర్థం ఇంకా అసలు ఇంద్రుడనే పేరు రాకముందే ఆయన్ని విలన్ చేసి కూర్చోబెట్టారు పురాణాలలో ఇదో సమస్య ఇంద్రుడంటే విలన్ నారదుడంటే టెంపులు పెట్టేవాడు కలహం కలహం కలిగించేవాడు ఇలా పురాణాలు ఏం చేసేయంటే ఈ క్యారెక్టర్స్ డిస్టార్ట్ చేసుకోవాల్సింది మీకు వేదాలు నారద సనత్కుమార సంవాదంలో నారదుడు మీకు ఎలా కనిపిస్తుంది ఉపనిషత్తుల నారద భక్తి సూత్రాలు మరి సో కాబట్టి ఈ ఇంద్రుడి శబ్దానికి పరమేశ్వరుడు అయితే ఉపనిషత్తు ఇంద్ర అంటే పరమేశ్వరుడు నామధేయం ఎనివే ఆయన ఇంద్రుడు అని నేను ఉపాసన చేస్తున్నాను వాయుపురుషుడు ఇంకా వైకుంఠుడు వైకుంఠం అంటే ఇప్పుడు ఇంత పురాణంలో ఎలా వచ్చిందంటే వైకుంఠులు అంటే అసలు అర్థము అడ్డు ఆపు లేనివాడు అని అర్థం ఆటంకములు లేనివాడు నాకు వైకుంఠుడు కానీ ఇప్పుడు ఇప్పుడు పురాణంలో పురాణంలో కూడా మరి ఈ వైష్ణవిజం వచ్చేసి దాన్ని బాగా ఫిజికలైజ్ చేసేసి అక్కడ ఎలా అయితే భూలోకం ఉన్నదో అక్కడ వైకుంఠం అనే ఇంకో లోకం ఆ వైకుంఠ లోకంలో ఆయన బిల్డింగ్ ఉంటాడు పైగా బిల్డింగ్ ఉంటాడు బిల్డింగ్ లో పెట్టేశాడు ఆయన బిల్డింగ్ ఉంటాడు అనేప్పుడు ఆయనకి వైకుంఠ అని పేరు లోకానికి వైకుంఠ అని పేరు ఆయనకి కూడా వైకుంఠ అని పేరు అలాగే పురాణంలో చెప్తారు కానీ ఉపనిషత్తుల్లో వైకుంఠ అంటే అడ్డు ఆకు లేని వాడు చూద్దాం చంద్రులు చెప్తారు నేను తెలుగులో కనపడుతూ ఉంటుంది నాకు కనపడదు కాబట్టి నేను ఏదో ఉందని సో ఆ విధంగా నేను ఈ ఉపాసిస్తున్నాను ఇంకా అపరాజిత సేన ఈ వాయు వాయుపురుషుడికి ఇంకో విశేషణం ఏంటంటే అపరాజిత సేన సేన వాయువు ఒక్కటి కాదుగా ఓ వాయువు ఇలా వస్తుంది ఇంకో వాయువు వస్తుంది ఇంకో వాయువు వస్తుంది ఇంకో వాయువు ఈ వాయువుని ఆపగలిగిన వాడు ఎవరు లేదు ఈ సేన ఈ సేనకి పరాజయం అంటూ ఏమిటో ఎరగని సేన వాయువు ఆ విధంగా పరాజయము లేని సేన అనే విశేషణంలో ఆ వాయుపురుషుని నేను ఉపాసన చేస్తున్నాను సయ ఏతమేవముపాస్తే వాళ్ళిద్దరి సంభాషణ పూర్తయింది శృతి అందుకుని చెప్తోంది ఈ విధంగా ఎవరైతే ఈ వాయుపురుషుడు ఉపాసన చేస్తాడో అతడు అతడు ఏమవుతాడు జిష్ణు ఇవన్నీ అవుతాడు జిష్ణువు అంటే జయించే స్వభావం గలవాడు అవుతాడు అతను జయించడమే తప్ప ఓడిపోవడం ఎరగడు అపరాజిష్ణువు ఏమాట అతను ఏది కూడా పెడితే అది జయిస్తూ ఉంటాడు ఇతరులు అతని మీదకి దండయాత్రకు వచ్చారనుకోండి అప్పుడు ఏమవుతాడు ఓడిపోకుండా నిలబడతాడు ఇవన్నీ అవుతాడు ఇంకా అన్యతస్య జాయి అన్యతస్య అంటే అపోజిషన్ పార్టీ అని అర్థం అన్య మనవాళ్ళు పరాయి పరపక్షం శత్రుపక్షం ఆ శత్రువులను జయించువాడు ఉంటాడు అంటే ఇతనంతటి తను ఏదైనా యాత్ర మొదలు పెడితే వెళ్తాడు విష్ణువు ఇంకో వాళ్ళు ఎవరైనా ఇతని మీదకి దండయాత్రకు వస్తే ఇతను ఓడిపోడు అపరాధిస్తూ ఇతని శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా దెబ్బతీయగలుగుతాడు అన్యత ఇన్ని ప్రయోజనాలు ఈ ఉపాసన వల్ల లభిస్తాయి ఇవన్నీ లౌకిక ఉపాసన ఇతరులు ఇంకా ఈ ఉపాసన యొక్క భావం వేసుకున్న వాళ్ళు చేసుకునే ఉపాసన ఇలాగే ఉంటాయి ఉపదేశం వేశారు కొన్ని ఉపాసన చేయాలి ఆ ఉపాసన ఉపాసన పెట్టుకోవాలి లాయర్లకి ఖర్చు ఆ ఖర్చు పెద్ద ఖర్చు ఉపాసన అంటే ఈ ఖర్చు ఒక సమయం ఇప్పుడు కార్తవీర్యార్జున మంత్రం చెప్పిస్తే కోర్టు కేసు ఎదుగుతుందని ఎవరు ఇప్పుడు ఈ కోర్టు కేసు ఉన్నాయన ఆయన ఆయన కూర్చొని ఏం చేస్తాడు ఆయన గమనం చేశారు చేసుకుని రాజేంద్రుడు ఆయన చేసి అంత ఓపుగా ఆయన ఉండదు ఆయన బిజీగా ఉంటాడు ఈ రాజేంద్రుడు వాళ్ళు అంటే ఆయన ఏం చేస్తారంటే ఓ సత్రాలు మండలంలో అడగని మొదలు చూపిస్తారు ఎందుకంటే మీరందరూ ఇక్కడ గొడవలు గొడవ కూర్చుని స్నానం చేసి పొద్దున్న పీటలు వేసి కూర్చుని ఆ కార్తవీర్య ఉంటారు చెప్పింది వాళ్ళు గొడవ ఇస్తారు వాళ్ళు చెప్పించుకుంటారు మధ్యలో వాళ్ళ మనస్సుగా ఇప్పుడు మాట్లాడాలనేటువంటి ప్రెషర్ మనకైనా వాళ్ళకే ఉంటుంది డబ్బిచ్చింది కాబట్టి వాళ్ళు మాట్లాడడం మానేస్తారు సెల్ ఫోన్ వస్తే మీరు ఏం చేస్తారు వెంటనే మాట్లాడతారు కదా ఉన్నా అక్కడ స్వామీజీలు కలిసి ధర్నా చేశారు స్వామీజీ సరే యూనియన్ లక్షణం స్వామీజీలకు కూడా వచ్చింది అవసరం వచ్చిందంటే మరి జనాలు రద్దు చేసినా చేశారు పొలిటీషియన్స్ అలా చేశారు ఆ ధర్నా చేసినప్పుడు వాడు ఫోటో ఒకటి తీసి వేశాడు ఆ ఫోటోలో మూడు స్వామీజీలు ఉన్నారు ముగ్గురులో ఒక ఆయన సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడు ఆ ఫోటోలో వాళ్ళు ఫోటో తీసారు కదా ఆ సెల్ ఫోన్ పక్కన పెట్టుకుంటే తర్వాత ఫోటో పెట్టి అయిపోయిన తర్వాత మాట్లాడచ్చు కదా ఏమైపోతుంది ఫోటోలో సెల్ ఫోన్ ఉంటే చూసి వాళ్ళందరూ అదే స్వామీజీలకి మనకి తేడా ఉందిరా అనే ఫీలింగ్ బయట అనకపోవచ్చు వాళ్ళు ఆ ఫీలింగ్ వచ్చేస్తుందేమో నాకు అనిపించింది కొంచెం ఒక విసరు శ్రద్ధగా ఉంది మంచిది ఇది కూడా టీవీ ముందు ఉప్మా పెసరట్టు కాఫీ తాగేస్తాం టీవీ ముందు అలా చేయకూడదు టీవీ ముందు అలా సో ఆ టీవీ పక్కకు లేకపోతే అసలు ఇంత తేడా ఏమీ లేదనే ఫీలింగ్ వచ్చేస్తే అప్పుడు భిక్షించి వాళ్ళు కూడా భిక్ష ఇవ్వాలనే సంస్కారం లేకుండా అయిపోతుంది అలాంటి సమస్యలు ఏమవుతుంది ఎనీవే సో శత్రు చేయడం అనేది మామూలుగా లోకంలో అటువంటి శ్రద్ధ చాలా మంది ఉంది అటువంటి ఉపాసనలు ఉన్నాయి ఇవి దేవి ఉపాసనలు అటువంటివన్నీ బాగా కనపడతాయి సో ఎలాగంటే దేహి యశోదేహి ద్విషోదేహి అదే ఉంది ఏదో ఉంది మొత్తానికి వాక్యం ఇంకొకటి కూడా ఉంది ఓ దేవి మాకు ధనము నిమ్ము యశస్సు నిమ్ము ఇంకోటి కూడా ఏదో నిమ్ము మా శత్రువులను నశింపజేయు సో ఆ రకంగా అటువంటి వచ్చినప్పుడు శత్రువులంటే ఎవరు జాగ్రత్తగా వర్కౌట్ చేయాల్సి ఉంది శత్రువులంటే యథార్థంగా బాహ్య శత్రువులు ఉన్నారు అని అలాగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందా భగవద్గీత యొక్క ఉపనిషత్తుల యొక్క ఫిలాసఫీకి ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే పాకిస్తాన్ వాళ్ళు ఏదో చెప్తే అది పర్వాలేదు కొందరానికి పాకిస్తాన్ మనకి శత్రువులు అనడంలో తప్పేది లేదు ఆ ఇంట్లో నడుచుకోండి కాబట్టి అది వాళ్ళ మీద అలా అన్నామంటే మాకు భారతీయుల్లో శత్రువులు ఎవరు లేరు పాకిస్తాన్ వాళ్ళు ఎందుకంటే అటాక్ చేస్తే వాళ్ళు నశించాలని మేము ప్రార్థించుకుంటాం పర్వాలేదు ఇంకా దానికంటే కూడా శ్రేష్టం ఏమిటంటే అంతఃశత్రువులను నశింపజేయడం చేసుకుంటే క్లీన్గా ఉంటుంది ఇక్కడ అలాగే మనంతా ఏమక్కర్లేదు ఇక్కడ ఉపాసన యొక్క స్వరూపం అంటుంది భాష్యత అంటే అదే విధంగా అదే విధంగా అంటే మరో ఉపాసన వస్తుంది అని అంటారు వాయు ప్రాణే ఏకాదేవత మంత్రంలో ఇన్ని మాటలు కనపడం ఉపాసన ఆ ఉపాసన అనే మాటను బట్టి ఆ ఏకత్వాన్ని మీరు సంపాదించుకోవాలి బయట వీచుకోండి గాలి ఆ గాలి ఎందు పరమాత్మ ఉంది హృదయం కూడా పరమాత్మ ఉన్నాడు మధ్యలో ఇంకొకటి కూడా ఉంటుంది ప్రాణశక్తి ఆ లైఫ్ దాంట్లో కూడా ఆ చేవ దేహమునందు ఒక చేవ ప్రాణశక్తి ఉంటుందిగా దా దేహము చచ్చు పడినట్లు అయిపోతుంది ప్రాణం లేకపోతే అలా కాకుండా ఓపిక తక్కువ ఎక్కువ ఉంది కదా ప్రాణశక్తి ఆ ప్రాణశక్తి కూడా ఆ పురుషుడే ఆ ప్రాణశక్తి రూపంగా ఆ పురుషుడే ఉన్నాడు హృదయమునందు ఆ పురుషుడే ఉన్నాడు చుట్టూ ఇచ్చే గాలి కూడా ఆ పురుషుడే ఉన్నాడు ఆ విధంగా ఉపాసన చేయాలి ఒకే దేవత దేవత అంటే పరమా పరమేశ్వరుడికే దేవత విశేషణం ఆ వాయు పురుషుడు అనే దేవతకి విశేషణాలు ఉన్నాయి పరమేశ్వర ఎందుకు అంటే పరమేశ్వరుడు రెండవది వైకుంఠ కుంఠ లేనివాడు కుంఠ అంటే మంద మంద లక్ష మందత్వం జడత్వం మందంగా ఉండడం అది కుంఠ ఇప్పుడు వాయువు అలా నీరసంగా మందంగా ఉంటుందా ఉండదు జమ్ జమ్మని అని అలా మందంగా ఉండకూడదు ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుంది మందంగా ఉండకూడదు నేను మందంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే ఒకటిగా మీకు తెలుసు మందంగా ఉండేప్పుడు బ్రహ్మచారులు ఉన్నారు బ్రహ్మచారులు యువకులు మధ్య వయసులో ఉన్నవాళ్ళు నిద్రలు వేసుకునే ఏది లేచినట్టు లేవాలి తప్ప అలాగే ఏ విధంగా నిద్ర లేవడం అలా కూర్చోవడం వాళ్ళ గురించి గోపుకోవడం కాఫీ అన్నం పడుకోకపోవడం లేదా లేకపోతే ఎన్ని గంటలు ఇలా ఫ్రెష్ అవుతుంది ఇలా ఉండడం మార్కెట్లో తీసుకోవడం రోడ్డు మీద నిలబడి పడుకోకూడదు అజ్ఞానాన్ని విలువ వాళ్ళ ముందు పడుకోకూడదు थोड़ा प्रचारण करना సో నాకు ఉత్తు వచ్చేది వడ వచ్చి ఎందులో వచ్చింది సో చలాకీగా ఉండాలి ఆ చలాకీతనము దానికి అంటే మందరత్వము జడత్వము లేకుండా చలాకీగా ఉందా అది వైకుంఠ అంటారు అప్రసహ్య చలాకీగా ఉంటాడంటే ఎవరైనా అతని ఆ వ్యక్తిని ఎవరైనా అటాక్ చేస్తే తిరగబడతాడు సహించి తర్వాత అప్రసహ్య అంటే అవడం ఆ ఫోర్స్ తట్టుకోలేదు గాలి వీచిందనుకోండి ఆ ఫోర్స్ ని మీరు ఆపరాగా ఆపండి చూస్తారు ఫోర్స్ తుఫాన్ వచ్చినప్పుడు గాలి ఫోర్స్ ని మీరు ఆపండి రైలు పడిపోతుందండి పక్కకి బస్సు కారు పక్కకి పడిపోతాయి ఇక మేము శాండీ తుఫాన్ లో కారులో వెళ్తున్నాం తుఫాన్ అంటే నాలుగు రోజులు తుఫాన్ ఒక రోజు రెండు రోజులు కాదు కారులో వెళ్తుంటే ఆ కారు ఇలా పడవ ఊపినట్టు ఉంటాం ఎందుకంటే రోడ్డు బాగోలేదా అన్న రోడ్డు బాగోదు ఇండియాలో అయితే కాపు మడవుతున్నట్టు ఉంటాయి కొంచెం ఎత్తుతో ఉంటాయి అక్కడ అలా ఉండవు స్మూత్గా ఉంటాయి అదే కాదండి గాలి ఫ్రీ సూర్యుని గాలి కొడుతుంటే అలాగే ఉంటుంటా ఎంత శక్తి అది వైకుంఠ అప్రసంగ అంటే మందత్వం లేని ఆ శక్తి చలాకీదనము అది వైకుంఠ శబ్దానికి అర్థం ఇంకా అపరాజిత సేన నపరైతపూర్వ అపరాజిత సేన ఈ సేన ఉంది చూసారా ఈ వాయుసేన దీనిని ఇంతవరకు ఎవరు జయించలేదండి పూర్వం ఇంతవరకు ఎవరు జయించలేదు కాబట్టి దానికి అపరాజిత సేన దేవి మహా దేవి పురాణంలో కూడా ఆ దేవి అనేక అవతారాలు ఎత్తి రాక్షసులను జయించింది ఈ రాక్షసులు ఎవరో అదేమి జయించలేకపోయారు మహిష చండ చండాముండ రక్త విద్య ఇలాంటి వీళ్ళు చాలా మంది లిస్ట్ రాక్షసులు అంతా సింబాలిక్ అవన్నీ మనలో ఉండే అవరక్షణాలకే అదే సో ఆ రాక్షసులు ఎవరు కూడా ఆ పరమాత్మను ఆ దేవిని జయించలేకపోయారు అంచేతనే ఆవిడ అపరాజిత అని పేరు అలాంటి లిటరేచర్ లో వస్తూ ఉంటాయి ఇక్కడ కూడా ఆ సేన అపరాజిత సేన సేన అంటారేమిటి వాయువుని పట్టుకుని సేన ఎందుకు అంటున్నారు అంటే వాయువులో ఏడు గణములు ఉన్నాయి ఒక్కొక్క గణంలో ఏడుగురు ఉన్నారు ఏడేళ్ళు నలభై తొమ్మిది ఇది మనం భగవద్గీతం అది సేన అంటే చాలా మంది ఉండాలి సేన అంటే సంఘంలో అంటారు గణత్వ ప్రసిద్ధే అపరాజిత సేన సేనాపద ప్రయోగం ఏం చేశారంటే అది మరుతులు అంటే మరుదేవత మరుత్తు అనబడుతుంది బహువచనం చేయండి మరుత్తులు ఎంతమంది ఏడు మళ్ళీ ఏడులో ఏడేళ్ళు నలభై సేన కూర్చుంది అది సేన ఇంకా ఉపాసన ఉపాసన ఫలము మన ఉపాసన యొక్క ఫలం కూడా ఆ ఉపాసన యొక్క లక్షణాన్ని బట్టి ఫలం కూడా లక్షణాన్ని బట్టి నేను చేసే ఉపాసనని బట్టి ఫలం ఇప్పుడు నేను ఈ కథ మీద చెప్పుకుంటాను ముందు చెప్పాను మళ్ళీ ఒకడు శీతలాదేవిని ఉపాసన చేస్తాడు శీతలాదేవి దర్శనం నేరే భక్త ఏం కావాలి నాకు ఒక గుర్రం కావాలనుకో బుర్రకాలం అనిపించింది బుర్రకాలం ఈ రోజుల్లో మెర్సీడెస్ పెంచి కావాలి అని కోరుకుంటారు కదా కాదు అలాగే ఆ భక్తుడికి గుర్రం కావాలని కోరుకుంటే శీతలాదేవి కోసం ఆవిడ వచ్చి గుర్రం కావాలి అదే అదే మొక్క నేను గాడిద వాహనముగా కాదాను నీకు తీసుకొచ్చిస్తాను అని శివాడిని పెట్టి ఆ దేవి అంతర్ధానం అప్పుడు వీడు మళ్ళీ వెళ్ళి అవడం మారుతుంది నాకు బుధం కావాలని శీతలాదేవిని ఉపాసన చేస్తే ఇలా అయింది అంటే అప్పుడు వాడు చెప్పాడు అతను చెప్పాడు నువ్వు శీతలాదేవిని చేయకూడదు బుధం కావాలంటే అశ్వారూఢ అనే దేవతని నువ్వు ఉపాసన అశ్వారూఢ అంటే తెలుగులో ట్రాన్స్లేషన్ ఉంది గుర్రాలక్క అనే దేవత నిజంగా వీళ్ళు ఎదుగుతారు గుర్రాలక్క ఆ దేవతను నువ్వు ఉపాసన చేస్తే నీ గుర్రం ఇస్తుంది అంతేకాదు కాబట్టి ఉపాసన అనేది సద్గుణాన్ని ఉపాసన చేస్తే ఆ భావం కాబట్టి వాయుదేవతను మీరు ఉపాసన చేశారు ఆ విశేషణాలు విజేతలో తను కూడా దానికి తగ్గట్టుగా ఉంటుంది ఉపాసన ఫలం ఉంటుంది ఎలా ఉంటుంది జిష్ణు స్వభావము గలవాడు ఆ గురు ఇప్పుడు ఈ పేకాటాడి కూడా ఓ రోజు మీరు ఎగుతాడు రెండు రోజు మళ్ళీ పోవచ్చు అలా కాదు జయించే స్వభావము గలవాడు అంటే ఒకరు ఎంతో ఉంటాడు కాదు ఇతరుల చేత జయింపబడే స్వభావము వీడికి ఉండనే ఉండదు అంటే ఎప్పుడు నెగ్గేస్తూ ఉంటాడు అన్నమాట అలా కూడా ఉంటారేమో కొంతమంది తెలియదు ఈ ఉపాసకుడు అయితే అలా ఉంటాడు ప్యాటర్న్ నేను అంటే అలా ఉంటాడు ఇదే దృష్టాంతం అన్యతస్యోపరం ఆ సమాసాన్ని ఆయన చెప్తున్నారు అన్యతస్యానాం జయమశీల ఇలా అన్నము అన్యత శత్రువుల యొక్క జయించే స్వభావము గలవాడు పురుష సమస్య అదే అయింది అది అవుతుంది అందులో సహోవాచకార్యుడు ఏవాయమగ్నౌ పురుష మానవులు వేరువేరు రూపాలలో ఆరాధిస్తారు కాబట్టి వేరువేరు రూపాల్లో ఆరాధించటం అనేది మన మానవుని స్వభావానికి తగ్గట్టుగా ఉంటుంది దాంట్లో తప్పేం లేదు మంచిదే అది తప్పెక్కడ వస్తుందంటే ఈ వేర్వేరు రూపములు ఒకే పరమాత్మని అని తెలుసుకోకుండా భేద దృష్టిని నింపుకోవటం అనేది తప్పు నాకు బాగా ఉంటుంది ఆయన వచ్చేవాడు వాళ్ళు నుంచి రావట్లేదు వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఆయన ఒక గాలివాటంగా వచ్చిన వాడే అంతేతనే దారిపోలేదు మంచి ఉండదు మన క్లాస్కి రాకపోతే ఇంకొక పూట రోజు చేసుకోవచ్చు ఆయన నాతో క్లాస్కి వచ్చారు నాతో పాటులో బయట వచ్చారు ఆ వచ్చేప్పుడు ఆయన చెప్పింది ఏమిటంటే మీ క్లాసు మీరు ఏం చెప్తున్నారో అసలు ఏం చేస్తారు ఏమన్నా పూజలోకి చేస్తారా నేనేం చేయాలి పాఠమే ఏం పాఠం ఉపనిషత్తులో అంటే ఏమిటి అదేదో ప్రసక్తి ఉంటుందిగా ఆయన నాతో నేను చెప్పారు మీ విషయం ఏంటో చెప్పండి అంటే నేను రెండేళ్లు వెంకటేశ్వర స్వామిని ఆరాధించాను ఆ తర్వాత మూడేళ్లు సాయిబాబాని కుట్టమర్తి పుట్టపర్తి గారు షిర్డి బాబాను ఆరాధించారు ఆ తర్వాత రెండేళ్లు అయ్యప్పను ఆరాధించారు ఇప్పుడు ఏది ఆరాధిస్తే బాగుంటుందో తెలుసుకున్నా అప్పుడు మీరు ఏమి ఆరాధన చెప్తున్నారు చెప్తామని వచ్చాను నేను ఏదో చూడండి మూడు వేర్వేరు ఆరాధించారని అనుకుంటున్నారా మీరు అంటే అవును అలాగే అనుకుంటున్నాం వాళ్ళు అలాగే చెప్తారు నేను అలాగే అనుకుంటున్నాను తప్పు నేను ఒకే పరమాత్మని మూడు రూపాలుగా ఆరాధించాను ఓ అయితే మరి మీరెలా డజన్ మ్యాటర్ మీరు చేస్తున్న ఆరాధన ఏదో ఒకటి పట్టుకోండి ఇలాగ రెండేళ్లకు ఒకసారి మార్పు పెట్టుకోండి మీరు మీ గాయత్రి ఉద్యోగం అయిందా అయింది అని మరి ఎందుకు పెట్టేశారు దాన్ని మళ్ళీ తిరిగి ఒకసారి రీడిస్కవర్ వెంకటేశ్వర స్వామి గాయత్రిలోనే ఉంటాడు అయ్యప్ప కూడా గాయత్రిలోనే ఉంటాడు షిండి బాబా కూడా గాయత్రిలోనే ఉంటాడు గాయత్రి జపం చేసుకొని ఇది మీరు వేరే ఏమక్కర్లేదు మీకు ఏమైనా ఉత్సాహం ఉంటే భగవద్గీత క్లాసు కదండి అని చెప్పేసి ఉపనిషత్ క్లాస్ ఆయన వచ్చారు కూడా బాగుంది సో అంటే లోకంలో ఇటువంటి బహుదేవతా దృష్టి సమాజంలో ఉంటుంది దీన్ని బట్టి మనకి కొన్ని అంశాలు బాగా స్పష్టమవుతాయి ఒకటి బహురూపాలలో ఉపాసనే ఉంటుంది తప్ప బహుదేవతలు ఉండదు ప్రభుత్వం సత్యం సత్యం కాదు ఇక్కడ పరమాత్మని బహురూపములుగా ఉపాసించడం ఏకత్వ దృష్టికి చేయడం తర్వాత ఏ ఒక్క దేవతనైనా ఉపాసించాలి ఊరికే డజన్స్ అండ్ డజన్స్ కాదు ఏదో ఒక నిష్ఠ కలిగి ఉండాలి ఏదో ఒక దానికి కట్టుబాటు కలిగి ఉండాలి ఇంకా అలా ఇటు అటు బరువు చేయకూడదు గాలికి ఎదురుస్తే అటు ఉండకూడదు అయ్యప్ప సీజన్లో అయ్యప్ప దేవి సీజన్లో దేవి రాముడు సీజన్లో రాముడు కృష్ణుడు సీజన్లో కృష్ణుడు అలాగే జంపులు చేసుకుంటూ భవానీ దీక్షలు అడుగుతుంది తీసుకుంది అలాగే ఆ సంవత్సరం ఎప్పుడు అడగదని కవర్ చేసుకుంటూ అలా ఉంటుంది ఏదో ఒక నిష్ట ఉంటే బాగుంటుంది లేకపోతే అలా ఉన్న తప్పే ఉంటుంటే తప్పేమీ లేదు మీకే మనస్సుకి నిక్షేపం వచ్చేసుకుంటుంది మనస్సుకు ఒక స్థిరత్వం లేకుండా అయింది ఏదో ఒకటి మీరు పెట్టిన దాన్ని ఆలోచించుకుంటే బాగుంటుంది ఏకత్వ బుద్ధి కలిగి ఉండాలి అన్ని దేవతల రూపంగా ఒకే పదార్థం నెంబర్ వన్ నెంబర్ టూ ఆ ఉపాసన చేసేప్పుడు ఆ దేవతను ఏ దేవతను మీరు ఉపాసన చేసుకున్నారు ఆ విగ్రహము ఆ విగ్రహము ఆ విగ్రహము దేనికి ప్రతీకగా ఉంటుందో ఏదో ఒకదానికి ప్రతీకగా ఉంటుందిగా ఆ ప్రతీక మీ హృదయం ఒకే పరమాత్మ గలడు అనే ఒక అద్వయ భావంతో మీరు ఉపాసన చేయాలి అలా చేయాలి అలా చేస్తే బాగుంటుంది కాబట్టి ఈ మొత్తం ప్రకరణాన్ని టేకప్ చేయడంలో రెండు కారణాలు ఉన్నాయి ఒకటి అసలు ఉపాసనల యొక్క తత్వం కొంత శోధింపబడుతుంది మనుషుల హృదయాలలో ఉపాసన యొక్క తత్వంలో ఏదైనా సందేహాలు అదే తెలియని విషయాలు ఉంటే అవన్నీ కూడా సెటిల్మెంట్ అయిపోతాయి మంత్రం ఉంటుంది భాష్యం ఉంటుంది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఒకటి రెండో ఈ బ్రాహ్మణం తీసుకోవడంలో శంకర భాష్యం అత్యద్భుతమైనటువంటి దానిగా ఈ బ్రాహ్మణంలో కొన్ని ప్రతిపాదనలు ఇంకెక్కడ మరి ఏ భాష్యాల్లోనూ లేని ప్రతిపాదనలు పెట్టేటపడతాయి శంకరుల యొక్క ప్రతిభ చాలా బాగా ఇక్కడ మనకి ప్రదర్శితమవుతుంది అందుకోసం తీసుకున్నాం అయితే మీరు చాలా ఓపెన్ మైండ్ తో వినాల్సి ఉంటుంది ఎందుకంటే జనులు ఏవో కొన్ని విశ్వాసాలు భావజాలము ఫిక్స్ చేసుకుని వస్తారు ఇక్కడ ఉపనిషత్తులో పాఠంలో వాటిని పరిగణనలోకి తీసుకోండి అవసరమైతే వాటిన్నింటినీ కూడా త్రోసిపుచ్చడానికి కూడా వెనుకాలని శాస్త్రం మన అర్థంగా ఉంటుంది సైన్స్ లా ఉంటుంది శాస్త్రం మీరేమో కొన్ని విశ్వాసాలు పెట్టుకుని ఫిజిక్స్ క్లాస్ లో వెళ్తే ఆ ఫిజిక్స్ క్లాస్ లో అది మీ విశ్వాసాలు పెట్టుకోవు గురువు ఇస్తాడో వస్తునిస్తాడో అని అస్ట్రానమీ క్లాస్ లో కూర్చుంటే అది ఎవరు చెప్తే సూర్యుడు ఉదయించడు అస్తమించడు డైరెక్ట్ డిఫరెంట్ టీచింగ్ కాబట్టి మీరు ఫిక్సేషన్ తోటి వెళ్ళకూడదు ఓపెన్ మైండ్ తోటి చూడాలి మంచిది మళ్ళీ గాలికి అంటాడు గాలిక్యుడు అంటాడు ఈ అగ్ని ఎందు ఏ పురుషుడు ఉన్నాడు అగ్ని గురించి ఆకాశం అయితే వాయువు అయితే కూడా అగ్ని గురించి ఏ వాయమగ్నౌ పురుష అహం బ్రహ్మ ఉపాసే ఈ అగ్నియందు ఏ పురుషుడు ఉన్నాడు పరబ్రహ్మ అగ్నియందు కూడా ఉన్నాడు అక్కడ ఉన్నాడు పరమాత్మ ఆ అగ్ని పురుషుడిని నేను పరబ్రహ్మకుండా నేను ఉపాసిస్తున్నాను సహోవాచ శత్రు ప్రజాతి శత్రువు ఉంటున్నాడు చాలా నేను చెప్పదండి మీరు బాగా చెప్తారు కాళింగకపోతే సంవదిస్తా బాగా చెప్తారు మీరు కాళింగకపోతే నేను కొన్ని ఏమైనా విశేషణాలు చెప్పచ్చు కదా అగ్ని తెలిస్తే తెలియచ్చు అగ్ని కూడా గుణాలు తెలియకపోవచ్చు కదా అంటే అన్ని తెలుస్తున్నాను విషాసహిరి విషాసహిరి నేను అగ్నిని విషాసహి అనే అనే గుణము గల పురుషుడుగా నేను ఉపాసన చేస్తున్నాను విషాసని అని నేను ఉపాసన చేస్తున్నాను భాష్యకారులు అగ్నౌవాచి ఈ ఉపాసన లక్షణం ఏంటంటే అగ్ని ఎందు వాగింద్రియం వాక్కు అగ్ని వాక్కు అగ్నిర్వే వాచి శ్రిత అది ప్రారంభమే అలా ప్రారంభం అగ్నిర్వే వాచి శ్రిత అగ్ని ఇప్పుడు మీరు అగ్నిదేవుణ్ణి బయట హోమం చేయాలంటే దేన్ని ఉపయోగిస్తారు నెయ్యిని ఉపయోగిస్తారు అలాగే బ్రాహ్మణుడు వాక్కునందు అగ్ని ఉంటాడు కదా అంచేతనే బ్రాహ్మణునికి పప్పు నెయ్యి పోయిస్తారు అగ్నిదేవుడికి నూనె వేస్తారు అగ్ని నూనె వేస్తాను వేయ వేస్తారు కాబట్టి బ్రాహ్మణుడు వేదవేత్త అయిన బ్రాహ్మణుడికి భోజనం పెట్టదలుచుకుంటే సాంబార్ వేయమంటారా అలా సాంబార్ వేస్తే వేయడానికి <laughs> వేయాలి పప్పు నెయ్యి ఉండాలి పప్పు కాదు పాయింట్ నెయ్యి నెయ్యి ఉండాలి అంటే ఇట్ గోస్ గర్ విత్ దాల్ అందుకోసం పప్పు వచ్చింది కాబట్టి ఎందుకంటే అగ్ని ఉంటుంది వాళ్ళు కూడా అగ్ని ఉంటుంది అగ్ని ఆశిస్తుంది కాబట్టి అగ్నిలో హోమం చేయాలి ఈ బ్రాహ్మణుడు ఉంటే ఆయన అడ్డి ఆయన వాస్తు అల్లుదండి అలా చెప్పారు అలా వేదంలో చెప్పిన మాట మీకు మంచిది కాబట్టి నేను ఈ అగ్నిదేవత వాగింద్రియమునందుండే దేవత ఎదురుకుండా ఉండే దేవత హృదయాకాశం ఉండే దేవత ఒకే దేవత అని ఉపాసింది తస్యా విశేషణం ఆ దేవతకు విశేషణం సో ఏమిటా విశేషణము విషాసహి అది విశేషణం విషాసహి అనే విశేషణాన్ని ఆ దేవత కలిగి ఉంది విషాసహి అంటే ఏం రాశామండి విష్యతే క్షిప్యతే తద్ అసహతే ఆసహతే విశేషమైన అధికముగా సహించువాడు హవ్యము అధికముగా సహించువాడు అగ్ని మీరు ఎంత నెయ్యి వేసినా కూడా అగ్నికి దగ్గు వస్తుంది లేకపోతే అగ్ని వస్తుంది పోలీసుగా వస్తుంది అనే సమస్యలు లేకుండా అలా సహిస్తాడు స్వీకరిస్తాడు కాబట్టి విషము అంటే హవ్యము హవ్యములకు విషము ఉంటుంది ఆ కాబట్టి వేదంలో అటువంటి అనేక అర్థాలు ఉన్నాయి దాన్ని నిరంతరంగా ఆ అంటే నిరంతరంగా సహించుకోవాలి ఎంత నెయ్యి పోసినా ఆయన ఏం కాదండి అలా సహిస్తారు అప్పుడు బ్రాహ్మణులు కూడా తిండి పుష్టి కలవాడని గలవాడని అనుకుంటాం నెయ్యి కొంచెం ఎక్కువ వేసినా సహించుకోడు అగ్ని సహించినట్టుగా సహించుకోడు సో ఆ విషాసహి అనే లక్షణం అది ఉపాసన అలా ఎవరైతే ఉపాసన చేస్తారో వాడికి ఆ సహించే లక్షణం వచ్చేస్తుంది ఉపాసన ఫలం ఏమిటంటే పది మంత్రం దగ్గర ఉంటాము అహమేతం ఉపాసే అక్కడితో అజాతశత్రువు యొక్క వచనం విష్ణుకి ఉపాసన విష్ణుకి ఏమని సయ ఏకమేవోపాస్తే ఎవడైతే ఈ విధంగా ఈ దేవతను పరమాత్మను ఉపాసిస్తాడో వాడు విషాసహిరహ భవతి వాడు విషాసహి అయిపోతాడు విషాసహి అగ్ని అంటే అర్థం ఎంత హవిస్సు వేసినా కాదనకుండా తీసుకుంటాడు వీడు విషాసహి అవుతాడంటే ఉపాసకుడు విషాసహి అవుతాడంటే వీడి నోట్లో ఎంత నెయ్యి ఉంటాడు కాదు ఇతరులు వాడిని తిట్టినా అవమానం చేసినా ఏమీ కాదు తిట్టిన వాడు సిగ్గుపడాలి తప్ప ఈ మహాత్ముడు ఏమి చెల్లి అది విషాసం మనుషుల అర్థం మనుష్య అది ఫలం ఉపాసనా ఫలం ఇతరులను సహించువాడు మనిషం షష్ఠి అంటే కర్తృకర్మణో స్మృతి విషయిత షష్ఠి కర్మని షష్ఠి ఇతరులను సహించువాడు ఇతరులు చేసేటువంటి అన్యాయాలని అక్రమాలను తర్వాత ఇతరులు చేసే నిందలను సహించువాడు అందులో గొప్ప లక్షణం దాని మీద తక్కువగా అధ్యయనమైందండి ఇతరులు అవమానం చేస్తే దాన్ని సహించడం గొప్ప లక్ష్యం తిరగబడ్డం ఓ రకం లక్ష్యం సహించేసి ఆశీర్వదించగలగడం అదే సమన్వయం ఆ లక్షణం ఇంపాసిబుల్